यस्मादेवम् तस्मात् चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः मच्चित्तः सततम् भव चेतसा विवेकबुद्ध्या सर्वकर्माणि दृष्टादृष्टार्थानि मयि ईश्वरे सन्न्यस्य యత్కరోషి యదశ్నాసి ఇది ఉక్తన్యాయేన మత్పర అహం వాసుదేవ పరో యస్య తవ సత్వం మత్పరः సన్ బుద్ధియోగం మయి సమాహితబుద్ధిత్వం బుద్ధియోగ తం బుద్ధియోగం ఉపాశ్రిత్య ఆశ్రయ అనన్యశరణత్వం మచ్చిత్తో మయి చిత్తం యస్య తవ సత్వం మచ్చిత్త సతతం సర్వదా భవ